హఫ్ డాడా హుంగారే భృంగా భృంగా హఫ్ డాడా హుంగారే భృంగా భృంగా తడబడే అడుగుల జీవితం ఏది కాదు శాశ్వతం భం హుండా హుండా డింగారే భృంగా భృంగా అడిగిందేది దొరకల మిగిలింది ఒకటే కల పడ్డారే పడ్డా పడ్డా దిగజారిన నాలో పడ్డా హఫ్ డాడా హుంగారే భృంగ భృంగ మోసమే సమాధానం అయినా సమాధిలోనే నేను శాశ్వతం అయినా భం హుండా హుండా డింగారే భృంగ భృంగ పడ్డారే పడ్డా పడ్డా దిగజారిన నాలో పడ్డా